నేను మూడోళ్ళకు మునసబను ఏడోళ్ళకు నాయుడునా మూడోళ్ళకు మునసబను ఏడోళ్ళకు నాయుడునా మూడోళ్ళకు మునసబను ఏడోళ్ళకు నాయుడునా మూడోళ్ళకు మునసబను ఏడోళ్ళకు నాయుడునా ఏడు గదులతో ఉన్నది మేడ మీద ఒక చిన్నదున్నది తోక్కు పెరిగిడు పెరిగిడు పెరిగిడుతో మూడోళ్ళకు మునసబను ఏడోళ్ళకు నాయుడునా మూడోళ్ళకు మునసబను ఏడోళ్ళకు నాయుడునా నోటి భూములో నీటి భూములో నోటి మీద రాసేటి భూములో నీటి భూములో నీటి భూములో నోటి మీద రాసేటి భూములో ఆరు వందల కిరాలు ఉన్నవి పశువుల మందర వందలున్నవి ఆరు వందల కిరాలు ఉన్నవి పశువుల మందర వందలున్నవి మూడు రకముల సదనా ఏడు నాయనా మూడు రకముల సదనా ఏడు నాయనా అరి డబ్బుతోనే నేను అది కోట్లు కొనగలను ఆ డబ్బుతో నేను అది కోట్లు కొనగలను అరి సొమ్ముతో నేను స్వర్గాన్ని చూడగలను సొమ్ముతో నేను స్వర్గాన్ని చూడగలను கைபிடி வாசி பிஎம் பந்து செய்யமானக்கன நெய்யன பந்து பிஎம் பந்து செய்யமானக்கன நெய்யன பந்து நெய்யன ராட்டல பொய்யன் தானன பெய்யன நோத்தல தீயன் தானன பொய்யன் தானன தீயன நோத்தல தீயன் தானன கௌத்து திருகிடு திருகிடு திருகிடுத்தோ మూడోలకు మన సభనా ఏడోలకు నాయన మూడోలకు మన సభనా ఏడోలకు నాయన